జాన్ బ్రదర్ స్టార్టింగ్ ప్రే చేయండి శక్తి చేత కాదనను బలముతో కాదని పాట పాడదాం శక్తి చేత కాదనెను బలముతో నిధి కాదనెను నా ఆత్మ ద్వారా దీని చేతునని ఏసయ్య నా ఆత్మ ద్వారా దిని చేతునని ఏసయ్య శక్తి చేత కాదనెను నిధి కాదనెను నా ఆత్మ ద్వారా దిని చేతునని ఏసయ్య నా ఆత్మ ద్వారా దిని చేతునని ఏసయ్య ఓ గోప పార్వతమా జరుబాబెలు నగించను ఓ గోప పార్వతమా జరుబాబెలు నడ్డగించను ఎంత మాత్రపు దానవు నీవనను సదును భూమిగా మారెదవు ఎంత మాత్రపు దానవు నీవనెను సదును భూమిగా మారెదవు శక్తి చేత కాదనెను బలముతో నిధి కాదనెను నా ఆత్మ ద్వారా దీని చేతునని ఏ సయ్య సెలవిచెను నా ఆత్మ ద్వారా దీని చేతునని ఏసయ్య ఓ ఈశ్రయేలు విను నీ భాగ్యమెంత గొప్పది ఓ ఈశ్రయేలు విను నీ భాగ్యమెంత గొప్పది ఏసయ్య రక్షించిన నిన్ను పోలిన వారెవరు సయ్యా రక్షించిన నిన్ను పోలేన వారెవరు శక్తి చేత కాదనెను బలముతో నిధి కాదనెను నా ఆత్మ ద్వారా దిని చేతునని సయ్య సెలవిచెను నా ఆత్మ ద్వారా దిని చేతునని సయ్య సెలవిచెను హలలుయా హలలియ అన్ని కాపాడదు అవకాశం బట్టి మీకు ఎంతో వర్ణాలు వేసయ్యా వాక్యం చేయండి వాక్యం సత్యం సూచన మా యొక్క ఆత్మీయ క్షమితండి మా యొక్క తన్మని ఆత్మీయ చెవులని స్వస్థపరచండి ఎందుకంటే చెవులు గలవాడు వినుగా కానీ ప్రభావం అవును ఆ యొక్క వాక్యాన్ని మా జీవితం నెరవేర్చండి మా కళ్ళను స్వస్థపరిచే ప్రార్థిస్తాను కోరిన దినం మొన్న దినం అనుకుంటాం మనము నిన్న విజయశంకర్ పంచుకున్నాడు మొన్న నిన్న దినం మనము మొన్న దినంన కీర్తన గ్రంథము నలభై రెండవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని తీస్తా ఉన్నాము ఆశ్చర్యకరంగా కీర్తన గ్రంథం నలభై రెండవ అధ్యాయం అనుకుంటా అవునండి నలభై రెండు నలభై రెండు అవును మనకి ఎటువంటి ఆశ ఉండాలనేది మీకు ఉంటుంది మొదట్లో ఆశ కానీ ఆశ అది ఎన్నిసార్లు వచ్చినారు కూడా జరిగింది ఒక్కొక్కరు ముందుగానే అయిపోవడం అగ్రహీతలు పోవడం అనేక స్నేహిత జీవితంలో అది జరిగింది అక్కడ నుంచి వాళ్ళ సువార్త పరిచర్య కొనసాగలేదు ఉంటే వచ్చింది మేమే వాళ్ళ టైం అంతా మొదటి నుంచి కూడా ఇవన్నీ ఆర్గనైజ్ లేక పాత విధాన కాలపు విధానాలు న్యూ టెస్టిమెంట్ లో చర్చ్ అడ్మినిస్ట్రేషన్ అనేది లేదు మొదట్లో ఉండే పాతకాలపు జీవితంలో మన ప్రభు పుట్టేటకి కూడా ఉండే జకర్యాకి రావాల్సిన యాధికత్వము కలిపగొట్టేయడము అనంత పాలిటిక్స్ ఉండే చరిత్రలు ఆ రోజుల్లో అంటే పాపమిత్రుల కాలపు చర్చ అంటుందండి కాబట్టి ప్రతి ఇంటర్ ఒక సంబంధం చర్చ కాలం ఉందని అందుకు పౌరు కాలంలో ఆ ఆయన కఠిన పాను ఎందుకంటే దేవుని దృష్టిలో సృష్టించబడ్డ మందిరాలను ఆయన నియోజించలేదు అవన్నీ కఠిన పడిపోకనే ఉంటాయి కూలిపోతుంటాయి ఈ రా ఈ మందిరం రాయి మీద రాయకుండా మీరు చూద్దాం అంటాడు పడిపోయి ఉంటాయి ఆ వాక్యం ఈ రోజుకు నెరవేరుతా ఉంది చర్చలు వెళ్ళిపోయాయన్నా ఆ రెండు సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది ఆ సైకిల్ ఒక రికార్డ్ లాగా పోతూనే ఉంది అన్నట్టు ఈ ముఖాముఖిగా నేను చూడాలా అన్న విషయం గురించి మనం మాట్లాడుతున్నాం దీనికి ఎట్లయితే నీటి వాళ్ళు కూడా పరిగెత్తుతుందో ఏ గురించి మనం పరిగెత్తాలి అట్లా మన మన గ్రూప్ కూడా అనేది జరుగుతూ ఉంది ఆశలు వాళ్ళు పరిగెత్తి పరిగెత్తి కొన్ని శ్రమలు రాగానే మొత్తంగా దూరం వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఒక కిలోమీటర్ పరిగెత్తి ఇంకా మూడు నాలుగు కిలోమీటర్లు బ్యాక్ వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఒక కిలోమీటర్ ముందు పోతున్నారు ట్రాన్స్పోర్ట్ అక్కడ చాలా బ్యాక్ వెళ్ళిపోతున్నారు ఎందుకంటే విషయం నాశనం కానీ విషయం డెలివర్స్ సేవకులు ముఖ్యంగా నమ్మకున్న వాళ్ళందరూ విశాల మార్గం ఎందుకు ఎన్నుకుంటుంటారో అర్థమే కాదు అందులో ఎక్కువ మంది అనేది మన శనివారం చూపించిన వాక్యం విశాల మార్గం ఎన్నుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనేది అది జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే ఇక్కడ పెట్టే కాలంలో ఎట్లా దాంతో ఏమవుతుందంటే అవన్నీ ముఖ్యమని మనం నిమిషాలు చెప్తూ ఉంటాం జీవనోపాధి చాలా ప్రాముఖ్యమైనది కానీ ప్రభు పట్ల ఆశ నీ ఉద్యోగము చంపేయద్దు పట్ల ఆశ ప్రేమించడం వల్ల ఉద్దేశంలో సమస్యలు వస్తే మనం అక్కడ వస్తావు అది మన బాగుంది ఆ జీవితం కాబట్టి రాజు రాజురాజు గారు కొరకు కుమార్ రెండవ అధ్యాయంలో నలభై మూడులో కూడా అదే ఉంటుంది సేమ్ ఉంటుంది వాక్యం అయితే ఈ రెండు ఒకటే అంశం గురించి కాబట్టి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడి పరిగెత్తినట్లు నీ జీవితాంతం పరిగెత్తగలవా చాలా మంది పరిగెత్తలేరు చాలా మంది యవనస్తులు ఏమంటారంటే ఇప్పుడు ఏం బ్రదర్ ఇప్పుడు మంచి ఎంజాయ్ చేయాలి బ్రదర్ ఏం అయిపోయినట్టే పరిగెత్తామంటారు సేవకు రా బ్రదర్ అంటే సేపు వస్తాం బ్రదర్ ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి బ్రదర్ అంటే ఇవన్నీ మన ప్రభు ఒక ఉపమానం చెప్పింది కూడా పెండింగ్ పిలుచుకుంటారు కుమారుని పెళ్లి ఇంకొక చనిపుడు అందరిని పిలిస్తే ఒక్కొక్కడు ఒక్కొక్కడు చెడ్డు చేసి వెళ్ళిపోయినాడు ఒకడు నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నానని ఇంకొకడు నేను ఇప్పుడే ఆస్తి కొన్నానని ఇలా రకరకాల కథలు చేసేసి చెడ్డలు చేసి వెళ్ళిపోయారు అప్పుడు ఆయన పెద్ద కోపం వచ్చి వీధులలో పడిపోండి రాజమార్గంలో పోండి దొరికే వాళ్ళందరినీ పట్టుకుంటారండి అన్నది అదే జరుగుతుంది చివరికి వచ్చేప్పటికీ కాబట్టి నేను పెంచినప్పుడు నువ్వు ఆశ కలిగి లేదు నాకైతే అదే ఆశ కంటిన్యూస్ చిన్నప్పటి నుంచి ఒకటే ఉంది నాకు ఆశ ఇంకా ఎక్కువ అవుతా ఉంది రోజు రోజు చాలా మందికి రోజు రోజుకి ఫలపడతా ఉంటుంది ఆశ కానీ నాకు రోజు రోజు ఎక్కువ విషయం వాళ్ళకి మొదట్లో ఎట్లా ఆశ ఉందో నాకు ఇప్పటికీ అట్లనే ఆశ ఉంది అందరికంటే ఎక్కువ చేయాల సేవ అందరికంటే సేవలో ఎక్కువ పని చేయాల అనేది నా ఆశ అందరు ఏదో ఆచారబద్ధంగా చేస్తారేమో చేసుకుని కానీ నాకు మటుకు హృదయానుసారంగా పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి ఎంతకాలం పరిగెత్తుతావు బ్రదర్ అంటే నేను ఒకటే మాట చెప్తాను అందరు నా ప్రభు నేను గట్టిగా పట్టుకుండేంత వరకు పరిగెత్తాను సమర ఎట్లా ఆశ కలిగి నేను కూడా పరిగెత్తాను హత్తుకొని గట్టిగా కౌగులించుకోవాలి నా తండ్రిని నా సృష్టికర్తని అది నా ఆశ అన్నట్టు బుద్ధి వాగులకు పరిగెత్తి నీటి వాగులకు పరిగెత్తమంట అర్థం అది అదొకటే పరిగెత్తది అది పరిగెత్తి విజిల్ చేస్తుంది ప్రయోగం చూపించింది అది పరిగెత్తి నీళ్లు దొరికినాక విజిల్ వేస్తుంది విజిల్ వేస్తే దాని తోటి అన్ని పరిగెత్తుకుంటూ వస్తుంది అది సేవ విధానం బుద్ధికి ఆశ అంటే ఏంటంటే నీ ఆశని ఇతరులకి అంటగట్టడం చూడండి ఇప్పుడు ఏశ్వరవంతుడు మీరు సరలో నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలోకి వచ్చినా అంటే ఆయన ఆశ తండ్రి చిత్త నెరవేర్చడమే కాబట్టి మన ఆశ కూడా అంతే ఇప్పుడు ఆ ఏసుప్రభు ఈ లోపలికి ఎందుకు వచ్చిందంటే తండ్రి చిత్తాన్ని శిష్యులే కట్టింది ఆశ అనేది శిష్యులు అదే ఆశ ఏం చేశారు సర్వలోకానికి పోయి అంటగట్టిండ్రు మనం కూడా అదే చెయ్యాల నువ్వు ఒక లాగా పరిగెత్తాలా అంతట చేసినావు అనుకో వాడు సింహం పొంచి ఉంటాడు ఎప్పుడు పడతామా వీడి మీద అని సైతం నిజంగా వాడు పొంచినాడు ఎందుకంటే నేను చూపించిన ఈ లాక్డౌన్ తర్వాత వాడు స్పెషల్ గా అటాక్ చేయబోతుంది మనుషులని అనేసి వ్యాక్సిన్స్ గురించి చాలా మంది మంచిగా మాట్లాడుకుంటా ఉంటారు ఆ వ్యాక్సిన్ ద్వారా మీకు ఈ రూపకంగా లాభం ఆ రూపకంగా లాభం అని కానీ మనకు ప్రభు వ్యాక్సిన్స్ తయారు కాకముందే చెప్పిండు వ్యాక్సిన్స్ వల్ల అనర్థాలు ఎట్లుంటాయి అనేది అవన్నీ చూపించింది దాని తర్వాత నేను దాన్ని ముందే స్టడీ చేసినదాన్ని ఎందుకంటే ఈ వ్యాక్సిన్ ఎట్లా కుదరదని మనుషులు అయితే దేవుడు మన శరీరాలలో ఒకరోజు నేను డీటెయిల్ చెప్పినాను ఆయన నన్ను సృష్టించిన విధానం చూస్తే నాకు ఆశ్చర్యం భయం కలుగుతుంది అక్కడ ఆ వాక్యం ఏమిటంటే దేవుడు ఎంత జాగ్రత్తగా డిఎన్ఏ అనే పదార్థాన్ని మన జీవ కట్టిన పెట్టి ఆయన కాలం తగ్గించేది చాలా సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలు కానీ కానీ గత అరవై సంవత్సరాలు తీసేసుకున్నాను కానీ అంటే అరవై సంవత్సరాలకు కూడా ఎవ్వరు కట్టం డిఎన్ఏ అనేది జీవకణ పూర్తిలో అధ్యయనం దాచిపెట్టిండాలి ఆ అధ్యయనం అనే పదార్థము నీ గుణగణాలని నీ ముఖ కవళికలను అన్నింటినీ అందులో భద్రపరచుకుంటుంది అది అంటే ఎప్పుడైతే ఆ డిఎన్ఏ ఫార్మాలికి వచ్చి మీ పూర్వీకులు గుర్తింపు నీలో ఉండవు అన్నట్టు అంటే ఈ బిహేవియర్ అనేది ఏం చేసిందంటే దేవుడు ఒక స్పెషల్ పవర్ ఇచ్చింది దాంట్లో అదేం చేసిందంటే మీ శరీరంలోనికి ఏ కొత్త వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏది బయటికి నుంచి వచ్చినా ఈ డిఎన్ఏ ఏం చేస్తుందంటే మీ సోల్జర్ మీ బాడీలో మీ రక్తంలో సైన్యం వారిని తెలంగాణ అంటారు ఆ తెలంగాణకి ఆసక్తి ఏంటంటే కొత్తడానికి వాటి అనేసి దేవుడు చేసింది ఆత్మహత్యలకి ఆకర్షిస్తాయి దానికి కాబట్టి రైతానడు ఆ యొక్క మనకి ఎటువంటి ఆశ ఉంది చూడండి గొప్ప జనానికి ఆ యొక్క విశేషమైన మార్గం ఎదుర్కొన్నారు గొప్ప జనం మార్గం ఎదుర్కొన్నారు అందుకు మనకు తెలుసు ఏది అక్కడ కూడా ఏది సత్యం కొంత మాత్రమే ఇస్తున్నాం ఆయన పనులు ఆశ మీద కలిగిస్తూనే ఉండాలి దేవుని మనిషి పట్ల ఆసక్తి కలగాల ఎంతో పనులు కదా ఆఫీస్ లో అందరూ ఉంటాయి పనులు కదా ప్రతి ఎంత పనులు కొంత టైం చేసుకోవాలి ప్రాంతం పట్టుకొని అటువంటి ఆశ దళితమైన జీవనము రోజును నిర్మిస్తాడు అంటే ఆయన దేవుడు అనేది యోహాను సువార్త ఎలా చూస్తున్నాను అద్భుతం చేస్తున్న వాక్యం చూపిస్తా చూడండి ఎటువంటి వాడు అనేది యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనం ఎన్ని ప్రతిదీ నువ్వు ఒక వంట పనివాడు అనుకో పెళ్ళిళ్ళకి వండుతా వండుతాంటావు అనుకున్నావు నువ్వు ఏదైనా ఒక కూర చేసినావు అనుకో కూర చేసినప్పుడు అందులో రకరకాల మసాలాలు అవన్నీ వేసినాక నీకు కొంచెం తెలుస్తుంది ఇంకొంచెం తెలుసు ఏ మసాలాలు ఇస్తున్నా తినడం తెలుస్తుంది వడ్డించడం తెలుస్తుంది తయారు చేసినట్టు తెలుస్తుంది అంటే ఏం వేసి గరం మసాలా ఇస్తావా ఇలాచి వేసినావా లేక దాల్చిన చెక్క వేసినావా చాపతి ఇంకేమేమో వేస్తావు కదా బిర్యానీకి సంబంధించిన మసాలాలు అవన్నీ ఆకు బిర్యానీ ఆకు అంటే అసలు ఎన్ని రకాలుగా వండుతాడు వంటవాడు కానీ వంటవాడి తప్పలేదు కూడా అంతే ఈ సృష్టిలో ప్రతిదీ ఆయన మూలంగా కలిగింది కాబట్టి ఆయన తెలుసు ఆఫీసులో తిరుగుతూనే అనుకో పనులన్నీ పొద్దున్న తొమ్మిదిన్నరకి క్లాస్ అందరం వాళ్ళ ఒక నూట ఇరవై మంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ ముందు ఉన్నారు పెద్ద సెమినార్ కావాలి అక్కడ ఎప్పుడంటే మాటలంతా పోతుంది వాళ్ళ మధ్యాహ్నం వస్తే మీటింగ్స్ ఉంటాయి ఏమో ఒకటి ఉంటాయి అట్లా టైం అంతా పోతుంటాయి లంచ్ టైం లో ఖచ్చితంగా పట్టుకోవాలా దేవుడిని అది ఆశపడుతున్నాడు అన్నట్టు కాబట్టి అక్కడ చూడండి సమస్తము అన్న ఏమంటారు చెప్తారు సమస్తం దాన్ని ఏమైనా పెట్టుకోలేదు కదా సమస్తం ఏం కూడా చేసి మనం చేస్తుంది నా కానీ మనము ఇంతకుముందు ఏం చేస్తున్నామంటే ఆ యోహాను సువార్తలోని ఒక అధ్యాయం జరిగిస్తాం మొదటి అధ్యాయము యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి మూడు వర్షాలు ధ్యానిస్తా ఉన్నాం అక్కడ ఏం చేసినామంటే ఆదేని వాక్యం ఉండేది వాక్యము దేవుని యుద్ధం ఉండేది వాక్యము దేవుడే ఉండేను కాబట్టి ఏ వాక్యం అని చెప్తుండగా అవి ధ్యానిస్తా ఉంటుంది ఎన్ని సంవత్సరాలు చూస్తా ఉన్నాం ఇట్లనే ఈ వాక్యం కానీ రెండవ వర్షం నుంచి వచ్చేప్పటికీ ఆయన ఆది అందు దేవుని చేస్తే ఉండేది అంటే సృష్టి ఆరంభంలో అక్కడ ఉన్నాడు ఆయన అని చెప్తుంది ఈ వాక్యం అంటే ఆయన ఈ సృష్టి ఆరంభమై మొత్తం ముగించిన తర్వాత అక్కడ ఉన్నది అని కూడా వాక్యం జ్ఞాపకం చేస్తుంది నాకు దాని తర్వాత సమస్తమును ఆయన మూలంగా కలిగాను అన్న వాక్యం గురించి నేను చాలాసేపు నుంచి మాట్లాడుతా ఉన్నాను సమస్తం ఆయన మూలంగా కలిగానంటే ప్రతిది ఈ సృష్టిలో ప్రతిది రాయి రప్ప చెట్టు చేమ అన్ని ఆయన మూలంగానే కలిగినాయి అంటే ఆయనే కారణము అని చెప్తుంది వాక్యం ఆయన మూలంగా అంటే ఆయన కారణం ఆయన చెప్పడం వలన ఆయన తలపు ప్రకారంగా ఆయన మూలంగా అంటే బికాస్ ఆఫ్ మీ అంటే ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ తీస్తాను నేను the same was in the beginning తీసుకోవాలి దాని తర్వాత all things were made by him and without him were not anything made that was made కాబట్టి ఆ ఇంగ్లీష్ కి తెలుగు తేడా ఉంది ఇక సెకండ్ తెలుగులో రెండవ వచనం వేరే ఉంది అక్కడ వేరే వచనం ఇంగ్లీష్ లో అయితే రెండవ వచనం ఏముందంటే ఆయన ఆది అంటే దేవుడు ఉండదు అంటే సిక్స్టీ ఆరు అక్కడ ఉన్నాడు సంవత్సరంలో ఆయన మూలంగా కలిగినంటే ఆయన ఆయన తలంపు ప్రకారంగా కలిగింది ఆయన కారణానికి ఆయనే కారణం అని సృష్టికి సృష్టిలో ఏది రావాలన్నా ప్రతి చిన్నది కూడా నేను కొంచెం సేపు ఆ యొక్క మనిషి శరీరం గురించి మాట్లాడుతా ఉన్నాను శరీరంలోని ప్రతి అవయవాలు ఆయన మూలంగా కలిగినాయి ముఖ్యంగా రక్తనాళాలు అవయవాలు అంతరీంద్రం అంతరి అంతరంగం అంతరంగా ముందున సమస్తమాన్ని దావిదావి జ్ఞాపకం చేసినట్లు ప్రతి అవయవము ఊపిరితిత్తులే కానీ ఆ యొక్క ప్రేగులే కానీ ఆ యొక్క కిడ్నీసే కానీ మూత పిండలం అంటారు మూత నరాలు బ్రెయిన్ ప్రతిదీ ఆయన మూలంగా కలిగాను అంటే సరళతగా ఆలోచించింది కానీ ఈ శుద్ధ ముఖ్యంగా మనం డిఎన్ఏ గురించి మాట్లాడుతున్నాం అది ఒక యాభై అరవై నైన్టీన్ ట్వంటీ అనుకుంటా నైన్టీన్ ట్వంటీ తెలుసు కొన్ని సంవత్సరం నుంచి మనుషులు బ్రతుకుని జీవిస్తున్నారు సైన్స్ కనుక్కున్నారు ఎయిటీన్ ట్వంటీ వరకు ఎవరికి తెలియదు డిఎన్ఏ అనేది ఎయిటీన్ ట్వంటీలో కనుక్కున్నారు కానీ డిఎన్ఏ లెవెల్ వరకు పోయి దాన్ని మార్చొచ్చు అని ఎవరు ఈ మొన్నటి వరకు కనుక్కోలే లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసింది ముఖ్యంగా ఈ ఈ కరోనా వైరస్ వచ్చినాక మరి విశేషంగా దాని మీద చేయలేదు కూడా డిఎన్ఎన్ ముట్టాలని నేను ఒకసారి జ్ఞాపకం చేసినట్టున్నాను గతంలో మీ ప్రాణం అంటే అది రక్తంలో ఉంటుందని ఒకరు చెప్తే అది గుండె గుండె గుండెకాయలు ఉంటుందని ఒకరు చెప్తే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తే నా ప్రభు చూపించింది మీ జీవము డిఎన్ఎల్ ఉంటుంది సమస్తము ఆయన మూలంగా కలిగాను కాబట్టి ప్రతిదీ ఆయన మూలంగా కలిగింది కాబట్టి ఇప్పుడు నాకు తెలుసు స్వస్థత ఎట్లా వస్తుంది అనేది ప్రతి అవయము ఆయన మూలంగా కలిగింది కాబట్టి నేను ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను ప్రభు ఇది నీ మూలంగా కలిగింది కాబట్టి నీ నామం ప్రార్థన చేస్తే అది స్వస్థత పొందాల ఇప్పుడు ప్రాణము డిఎన్ఏలో ఉంది కాబట్టి డిఎన్ఏకి నేను మాట్లాడాలా ఇంతకాలం రక్తంతో మాట్లాడినాం ఇంతకాలం అవయవాలతో మాట్లాడినాం ఇప్పుడు కన్నతో మాట్లాడే స్థితికి మనం ఎదగాల ఆత్మీయంగా అది వింటే జీవకణాలు ఇప్పుడు మీకు ఎంత నేను లాక్డౌన్ లో చూపించండి స్టార్టింగ్ లోనే చూపించండి నేను అనుకుంటా బహుశా మార్చ్ ఏప్రిల్ లోనే అదేంటది వైరస్ ఈ వైరస్ ఎట్లా బాడీలోకి ఎంటర్ అవుతుంది దాని తర్వాత మీ రక్త కణాలు ఎట్లా వాటిని ఆహ్వానిస్తున్నాయి ఈ రక్త కణాలు ఏం చేస్తున్నాయంటే మీ జీవ కణాలు ఇదేదో కొత్త రకంగా ఉంది ఇది కొత్తది ఎవడో స్ట్రేంజర్ మా ఇంటికి వచ్చి తలుపు కొడుతుందో అంటే ఆహ్వానిస్తామా దాన్ని అట్లా ఆహ్వానం ఎందుకు ఇచ్చినాయంటే అది గుర్తుపట్టలేకపోతుంది దీన్ని వీడు మనోడే అనుకొని ఆహ్వానించేసింది లోపలికి వచ్చిన వాడు కష్టం చేయడం స్టార్ట్ చేసింది అటు జరిగింది వైరస్ జీవకన్నా అర్థం కాలేదు అది లోపలికి వచ్చి తలుపు తెరిచి ఇంట్లోకి వచ్చి నేను వరకు అదే నేను అనవసరంగా తప్పు పని చేశాను అని అప్పుడు గుర్తుపడుతుంది వైరస్ మన జీవకాలం కాబట్టి ఇది ఖచ్చితంగా దేవుని ఆజ్ఞ వలన వచ్చిన దురాత్మ అని మనకు తెలుసు దాన్ని నువ్వు బంధించదు గద్దించినది ఓదు ఎందుకంటే అది దేవుని ఆజ్ఞ వలన వచ్చింది అందుని చూపించినా కూడా ఆ యుక్తిలో ఉండే ఈ వైరస్ ఆ రోజుల్లో ఊపిరితిత్తులను బట్టి అందరు చచ్చిపోయారు తొలిచూలు కానీ అప్పుడు దేవుడు ఆజ్ఞ ఆ వైరస్ కి కేవలం తొలిచూళ్ళనే ముట్టాలని అయితే ఈ వైరస్ పశువులను ముట్టలేదు ఎంతమంది గమనించారు పోయిన పోయిన సంవత్సరం నేను చూపించినాయి ఏ పశువుని ముట్టలేదు ఒక్క స్థలం మీద ఒక కుక్కని ముట్టిందని తెలియదా నేను అంత అంత చింపాజీని ముట్టిందని విన్నా కానీ కుక్కలని పశువులని ఏ పశువులను ముట్టలేదు కోళ్ళను ముట్టలేదు ఎటువంటి జంతువులను ముట్టలేదు మేకలని బర్రెలని ఆవులను ముట్టలేదు ఈరోజు మొత్తం మనిషిని ముట్టింది అది వాడి నే ముడుతుంది కాబట్టి ఎందుకు మనం గ్రహించలేకపోయినారు ఐగుప్తులో ఉండే వైరస్ రెండోసారి మన కాలంకి వచ్చింది అది మూడోసారి రెండోసారి మనకు తెలియదు మనకు తెలిసిన బైబిల్ ప్రకారంగా మూడవసారి ప్రపంచమంతటా వస్తుంది అంటే రెండోసారి ఎక్కడ వచ్చింది మనం చూడలేదు బైబిల్లో పాత నిబంధన కాలంలో వచ్చిందేమో మనం చూడలేదు కొత్త నిబంధన కాలంలో వచ్చిందేమో మనం చూడలేదు మూడవసారి మటుకు ప్రపంచం అంతటా వస్తుంది అది ఇప్పుడు మనం టైంలో ఉందని చూస్తున్నాం అంటే నీ జీవన నీ కడుపులో నీ శరీరంలో నీ రక్తంలో ఒక కొత్త ప్రపంచం ఒక పెద్ద ప్రపంచం ఉంది అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది దాన్ని కూడా కలిగించిన వాడు మన ప్రవ్వే కదా అంత గొప్ప దేవుడు ఆయన గురించి మనము ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయన గురించి మాట్లాడుకోకుండా ప్రవర్తమానము ఈ లోకంలో ఉన్న వస్తువుల గురించి మాట్లాడుతున్నాము ఆయనకి కోపం కలగదా నేను అదే అనుకుంటాను సమర్థము ఆయన మూలంగా కలిగినప్పుడు పిచ్చి పిచ్చి నేను మాట్లాడాలా ఆయన గురించి మాట్లాడతాను మూడవ వర్షంలో చూడండి అది తీసుకున్నాను మూడవ వర్షంలో కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదంట ఇప్పుడు నాకు అర్థమైంది ఆయన ఓం బోం బట్టం తీసిన టైప్ కాదు సృష్టిని మంత్రగారు చేసినట్టు కాదు ఆయన లేకుండా కలగలేదు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు నా ప్రభు గురించి ఇప్పుడు అంతగా సాక్షిస్తున్నా మొత్తము ఆయన ధారణ కలిగింది అంటుంది ఆయన లేకుంటే ఏమీ లేదు అంతే ఈ వాక్యం ఏ ప్రభు లేకుంటే ఏమీ లేదు ఈ సృష్టి శూన్యమే ఏం లేదు అందులో అంత గొప్ప దేవుడు మన ప్రభు అనేది మధ్యాహ్నం జ్ఞాపకం చేస్తున్నా మీకు ఆయన లేకుండా ఏమీ లేదు బాగా అర్థం చేసుకోండి ఆయన లేకుండా ఏమీ లేదంటే మనము కూడా అంతే కదా ఆయన లేకుంటే మనం లేమన్నట్టు నాలుగో వస్తుంది ఆయనలో జీవం ఉండను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను అందుకే ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాం ఆదాము ముందు జీవం కలిగిన వాడు వెలుగలిగిన వాడు కానీ ఎప్పుడైతే పాపం చేసిండో మరణించిండో వెలుగు పోయింది చూడలేకపోతున్నాడు కానీ మూతలు పడ్డాయి ఆకాశం తలుపులు మూతలు పడ్డాయి ఆయన చూడలేకపోయింది ఇప్పుడు ఈ ప్రభు ద్వారా మన ప్రభు ద్వారా ఇది మనం చూడగలం ఎందుకంటే ఆయనలో జీవం ఉండేను ఆయనను స్వీకరించినాం కాబట్టి మనలో జీవం వచ్చింది ఆ జీవము ఇప్పుడు మనకు వెలుగు కాబట్టి మనం చూడగలం పరలోకాన్ని ఆత్మీయ ప్రపంచాన్ని మనం చూడగలం చీకటి శక్తులు మనకు కనిపిస్తాయి మనం చెప్పినట్లు వింటే ఈ వాక్యాన్ని మనం అట్లా వాడుకుంటున్నాం ఇప్పుడు కాబట్టి ప్రతిదీ మనం గ్రహించాల్సింది ఏంటంటే సమస్తం అనుమానంగా కలిగింది కాబట్టి ప్రతి అవయవం జీవముందని ఉందని వాక్యం ఆయన పొందుకున్న మనము మన శరీరంలో ప్రాణం వచ్చింది అంటే ఒకప్పుడు చచ్చిన వరం పాపంలో ఇప్పుడు బ్రతుకుతున్నాము ప్రత్యర్థి నేను కాదు ఏ ప్రభు అంటాడు కదా పౌలు ఇప్పుడు ఇక మీద ప్రత్యర్థి నా ప్రభు నేను కాదంటాడు నాలో ప్రాణమే లేదంటాడు నాలో ఉన్న ప్రాణం ఏసుతో ఇచ్చింది నేను చచ్చిన వాడిని చచ్చిన శవం లాగా ఉన్నాను కానీ చచ్చిన శవమే కానీ తిరుగుతున్నాను నేను ఇంకా బ్రతికినాను అనుకుంటాను కానీ వాడు నాలోనికి జీవం తీసుకొచ్చిండు నా ప్రభు కాబట్టి అటువంటి ప్రభువు నాలో ఉన్నప్పుడు నా అవయవాలని శక్తులు ఎట్లా ముట్టగలవు వాళ్ళ ముట్టిన ప్రవ్వా ఇది నీ మూలంగా కలిగింది ఈ శరీరం ఈ అవయవాలు నీ మూలంగా కలిగినాయి కాబట్టి నీ నామ మహిమ కొరకు ప్రవ్వా నేను తిరిగి వాటిని నీకు సమర్పిస్తున్నాను ఎందుకంటే నీ మూలంగా కలిగింది అది నీది నీ నీ శక్తి అది నీ కారణం నీ కారణం చేత అది ఈ లోకంలో అనుగ్రహించబడింది ప్రతి చిన్నది ఒక చిన్న చెట్టు ముక్క గాని పొల్లు గాని ప్రతిదీ ఆయనదే నేను అట్లా ఈ సృష్టి మొత్తం ప్రభుకి సమర్పించేస్తున్నాం మనం మన దగ్గర ఉండే ప్రతి వస్తువు ఆయనదే ప్రతిసారి నువ్వు అసలు చెప్పగలవా బ్రదర్ కొత్త బండి కొన్నావు బ్రదర్ అంటే అవును బ్రదర్ అంటావు కష్టపడి ఉన్నాం బ్రదర్ అప్పు చేసుకుంటాం బ్రదర్ అంటావు అంత అబద్ధం కదా అది నువ్వు ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నావు కష్టపడి పాస్ అయినావు అవును బ్రదర్ చాలా కష్టపడాల్సి వచ్చింది మా బాబు చాలా కష్టపడి పాస్ కావడానికి బాగా కష్టపడి పనిచేస్తారు బ్రదర్ ప్రభు రావాల్సిన మహిమానం ఆయన ఇస్తాం సమస్తం ఆయన మూలంగా కలిగింది కదా నీ ఉద్యోగం ఆయన మూలం కలిగింది నువ్వు వేసుకుంటే పచ్చలు ఆయన మూలంగా కలిగినాయి నువ్వు తినే ఆహారం ఆయన మూలంగా కలిగింది పొద్దున వరకు నీ దేశాలలో ఏం లేవు ఆ దేశాలకి బియ్యం వచ్చిందంటే ఆయన మూలంగా కలిగింది కూరగాయలు వచ్చినట్టు ఆయన మూలంగా కలిగినాయి భూమి మొక్కలను కూర అన్ని ములిపించిన అవి బయటకు వచ్చినాయి సమస్తం మన ప్రభు మూలంగా కలిగినాయి అటువంటి గొప్ప ప్రభుని కలిగిన మనము ఎంతో గలీలం మీకు ఏమున్నా ఏం లేకుండా ఏసులో ఉన్న సమర్థం మీకు ఆటోమేటిక్ వచ్చేసినట్లే ఒక విధంగా నేను అవన్నీ మరి విశేషంగా దీర్ఘంగా మీకు చూపిస్తాను ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రతిగా మూలంగా కలిగింది కాబట్టి ఆయనకే నేను మహిమ ఇస్తాను ప్రభువే నాకు ఇచ్చాడు అన్న సాక్ష్యం నేను కోసం ఇది ఆయన మూలంగా కలిగింది ఈ లోకంలో సమస్తమైన కలిగింది నాకు సమస్త ఆయన మూలంగా కలిగింది నా జీవితంలో అద్భుతాలు ఆయన మూలంగా కలిగినాయి నా రాబడి ఆయన మూలంగా కలిగింది నాకు లాభం ఆయన మూలంగా కలిగింది నేను తింటున్నానంటే ఆయన మూలంగా కలిగింది ప్రతిదీ ఆయన మూలంగా కలిగింది కాబట్టి ఆయనకే నేను సమస్త ఘనత సమర్పించుకుంటున్నాను అటువంటి దేవుని కలిగిన మనం ధనీలం కాబట్టి ఎప్పుడు మర్చిపోకుండా ఆయననే మహింపరచలాగన మన కాలాన్ని కొనసాగించుకుందాం పట్టుకోండి పరిగెత్తండి పరిగెత్తండి పరిగెత్తండి ఎందుకు ఎందుకు కలిసిపోతున్నాం స్వచ్ఛమైన వాటి గురించి తెలుసుకోవాలా ఇంపార్టెంటే ఇవి బాధ్యతలు తీసుకోవాలి ఎందుకంటే నేను చెప్తే మీకు ఈ లోకంలో ప్రతిదీ దేవుడి సేవనే నువ్వు చేసే ఉద్యోగం కూడా దేవుని సేవనే కుటుంబాన్ని పోషించుకోవడం కూడా దేవుడి సేవనే కుటుంబం కొరకు ప్రయాసపడడం కూడా దేవుడి సేవనే ప్రతిదీ దేవుని సేవని బిజినెస్ చేయడం కూడా దేవుని సేవని నేను ఖచ్చితంగా చెప్తా ఎన్నిసార్లు రుజువుపరిచిన వాక్యంలో ఈ లోకంలో చేసే ప్రతి పని దేవుని సేవ ఎందుకంటే నువ్వు సొంత లోకంలో ఉన్న విశ్వాసవి కానీ సంతలోకానికి పోయి సంతలోకస్తులాగా ఉండదు విశ్వాసలాగానే ఉండాలా ఎందుకంటే సమస్త మనమూలమే జరిగింది కాబట్టి ఆయన పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి పరిగెత్తండి పరిగెత్తండి నేనైతే అలసిపోతున్నాను అయినా కానీ పరిగెత్తున్నాను నేను లేస్తున్నాను పడిపోతున్నాను లేస్తున్నాను పరిగెత్తున్నాను సంపూర్ణ గట్టిగా పట్టుకుంటే దశ పుస్తకం నాకు తెలిసి త్వరలో పట్టుకుంటాను మీరందరూ అదే ప్రయాసంలో పరిగెత్తాలనే ఆశ నాకు అర్థమైన రీతిలో నేను మీకు బయలుపరుస్తున్నాను ఆయన పంచుకున్న ఏం వెళ్తాయి ఆయన చెప్తాడు ఎప్పుడు రాబోతున్నాయి వైరస్లు ఎటువంటి రోగాలు రాబోతున్నాయి ఎటువంటి సమస్యలు రాబోతున్నాయి చర్చ్ మెంబర్స్ ని ఎట్లా సిద్ధపరచాలా మెంబర్స్ ఎట్లా సిద్ధపరచాలా అవన్నీ ఆయన చెప్తాడు దాని కొరకు నువ్వు సిద్ధపడాలి అటువంటి సేవలో నడిపించాలా ప్రభు ఆయన చూపిస్తారు కూడా నువ్వు పర్లోకానికి ఎంత పాటు కూర్చున్నప్పుడు ఆయన చూపిస్తారు ఇదే రాబోతుంది మీరు సేవ చేయండి వాడు యాక్సెస్ ఇవ్వబోతున్నాడు మీరు వాడిని యాక్సెస్ చేయకూడదని మీరు వాక్యం చెప్పండి ఆయన నేర్పించండి ఆయనతో పాటు కూర్చోండి ఆర్థిక స్థితి ఎట్లా పడిపోబోతుందో ఆయన టైమింగ్ చెప్తాడు పలాని టైంకి రాబోతుంది మళ్ళీ మేము ఏం చేయాలి ప్రభావం ఎట్లా సిద్ధపరచాలి ప్రభావం మీ అంటే చెప్తారు ఆయన కానీ నేను అవన్నీ మీ తర్వాత చెప్తాను కదా డీటెయిల్ గా చెప్పాను కానీ ఏ రీతిగా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలా మీ కుటుంబాలను కాపాడుకోవాలా వచ్చే ఉపద్రవం నుంచి ఎట్లా కాపాడుకోవాలా అవి వస్తాయి కానీ గొప్ప జనం ఎట్లా మనం కాపాడాలా నేను ఎట్లా కాపాడబడుతున్నాను తను నాకు రెక్కిస్తే నేను ఎగిరిపోతున్నాను సుదీగా ఉంటావు అయినా కానీ నేను ఏంటంటే నువ్వు అట్లా రిలేషన్ ఉండడానికి వీల్లేదు క్రాష్ అవడానికి ముందు ఆసక్తి చూపించాలా పరిగెత్తడానికి ఆసక్తి చూపించాలా ఎంత వెళ్ళిపోతానంటాం ఎంత శ్రమలున్నా సేవకి వెళ్ళిపోతుంటాం లేని జీవితంలో అయినా సేవకి వెళ్ళిపోతా ఉంటాం ఎంత కష్టం ఒక వంద కిలోమీటర్లు డ్రైవింగ్ వెళ్ళిపోవడం అంటే కష్టమే కదా అయినా వెళ్ళిపోతా ఉంటాం ఆశ అన్నట్టు దేవుని పట్ల అందుకు ప్రభు ఆయన మరీ విశేషంగా ఎన్నెన్నో బయలుపడుతూ ఉంటాడు మనకి మనతో మాట్లాడుతూ ఉంటాడు అంటే ఆయన మనకి విడుదల ఇస్తా ఉంటాడు కూడా ఆయన దగ్గరంగా విడుదల వస్తుంది మనకి ప్రతి సంవత్సరం ఆయన మూలంగా జరిగింది కాబట్టి ఆయనకే ఘనత మహిమ మనం అనుగ్రహిస్తాం ఈరోజు నేర్పించిన దేవుడు మనం ఎట్లా ప్రార్థించాలనేది స్వస్థతల కొరకు అవయవాలలో స్వస్థతల కొరకు ఆయన ప్రభుత్వం ఈ జీవాన్ని నింపు ప్రతి అవయవంలో జీవం ఉంటుంది అన్నారు కదా ఇప్పుడు అది జీవం అది పనిచేసినట్టు జీవం లేనట్టే అవయవంలో ఇప్పుడు మీ జీవం తీసుకొని రా ప్రభు అన్న ప్రార్థన మనకు అవసరం కొంతసేపు కళ్ళు మూసుకుంటే నేను ప్రార్థిస్తా పరశుధర వాళ్ళు తండ్రి నీకు వదనాలనైనా ఓ ప్రభా వృత్తి ఎట్లయితే నీకు నీ వాగ్ల ప్రకాశపడి పరిగెట్టిందో నేను నేను పరిగెత్తాలా తండ్రి కాంప్రమైజ్ కానీ ఎవడు ఏమనుకున్నా కానీ ముందుకు పోతూనే ఉంటాను ప్రభా అందరినీ నా ఇంట తీసుకోవాలన్న ఆశ నాకు ఉంది ప్రభా ఎందుకంటే మీ నుంచి వచ్చింది ఆశ మీరు అందరిని ఎంత తీసుకోమన్నారు ప్రభావ మీ శిష్యులను ఎంత తీసుకోమన్నారు ప్రభావ ఆ రోజు నుంచి రోజు వరకు అందరిని ఎంత తీసుకోబోతారు మేము కూడా అసలు ఉండాలి ప్రభావ ఆశ అందరికి చూపించాలి ఆ నీటి వాగుల ఆశ ఆ వాసన నీటి వాసన అందరు చూడాలా ప్రభా అటువంటి దేవ జీవితంలో మమ్మల్ని నడిపించండి వచ్చే దినాలు ఇంకా భయంకరమైన దినాలు ప్రభావ అందరు నిమానంగా ఉందనుకుంటున్నారు వైరస్ తగ్గింది అనుకుంటున్నారు వ్యాక్సిన్స్ మీద డిపెండెన్స్ తగ్గింది అనుకుంటున్నారు ఎవరు జరిగిన కానీ అందులో జలప్రలయం వచ్చి వాళ్ళని అందరినీ కొట్టుకొని పోయింది ప్రభా అలాగనే మీరు ఆకరన్నారు నైనా కాబట్టి అవి మేము చూడగలుగుతున్నాం ప్రభావ వాటిని బహు తేటగా చేసి ఎగ్జాక్ట్ టైమింగ్స్ తో పాటు వాటిని మేము గ్రహించిన మా యొక్క ఆత్మీయతలను ఇప్పండి మా చెవులు తెరవండి ప్రభావ మేము తినాలా మేము మేము వినాలా ప్రభావ మేము చూడాలా ప్రభా అటువంటి ఆశ మాకు తీర్చండి నేను మీ ప్రసన్నతని మేము గ్రహించాలా ప్రభా మీరు మా పక్కన ఉన్నది మేము చూడాలా ప్రభావ మేము తెలుసుకోవాలా ప్రభావ మీరు మా పక్కన ఉన్నట్లు అటువంటి తలంపులతో అటువంటి పీడితో నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రజెస్ ఆశ్రయించి మీ కొరకు నీతి ప్రతిని ప్రవరించే సేవలుగా తయారు చేయమని ఏ శ్రీ కృష్ణ ప్రార్థిస్తున్నాం ప్రభా మీకు వందనాలు ప్రభా వాక్యం చేత మీరు మాతో మాట్లాడిన ప్రభా మీకెంతో లెక్కలేనని వాళ్ళు మీరు గొప్ప దేవుడు వేసే ప్రభా సర్వశక్తి సంపన్నుడు ప్రభా మీకెంతో లెక్కలేనని వందనాలు ప్రభా దేవ మీ నామం ఎత్తుకొని ప్రభా ప్రభా గొప్ప దేవ మీకు వందనాలు ప్రభా ఏసయ పరిశుద్ధుడా మీరే ప్రభా ఈ లోకాన్ని సృజించింది భూమిని ఆకాశాన్ని సృజించిన గొప్ప దేవుడు ప్రభా దేవా మీరే వాక్యం ప్రభా ఏసయ మిమ్మల్ని వెతకాలన్న వాక్యంలోనే వెతకాలా మిమ్మల్ని తెలుసుకోవాలన్న వాక్యంలోనే తెలుసుకోవాలా ప్రభా అలాంటి ఆత్మ తలంపులు మాకు దయచేయండి అలాంటి ఆత్మ శక్తి బలం మాకు దయచేయండి ప్రభా పరిశుధర ఏసయ కృపామయుడ కనికరం గల దేవా రాజుల రాజా ప్రభుల ప్రభా మేము సిద్ధపడి ఉండాలా ప్రవ్వా అనేకులను మేము సిద్ధపరచాలా ప్రవ్వా అలాంటి పశుధాత్మ శక్తి బలాన్ని మాకు దయచేయండి ప్రభా సోమరితనంని ప్రభ మాలో నుండి పూర్తిగా తీసివేయండి ప్రభా మీ కొరకే ప్రభా మేము పరిగెత్తుతూనే ఉండాలా రాజా ఒక దినం రెండు దినాలు కాదు ప్రభా మీరు అక్కడ వచ్చేంత వరకు ప్రభా మీ కొరకే మేము పరిగెత్తుతూనే ఉండాలా ప్రభా ఇతరులను పరిగెత్తించాలా ప్రభా మీ నామం మహిమపరచబడు నిమిత్తమైదేవా దేవా మీరు ఆత్మకార్యం జరిగించండి ప్రభా మీ యొక్క కృపలో మీ యొక్క కనికరంలో ప్రతి ఒక్క బిడ్డని ప్రభా సర్వసత్యంలోకి మీరు నడిపించండి ప్రభా ఏసయా మీకు ఎంతో లెక్కలేనని వందనాలు ప్రభా ముఖ్యంగా ఇక విచారణ పెట్టుకుని ప్రభా వెనుకడికి వేయడానికి వీలేదు ప్రభా మీ యొక్క అగ్ని మండించండి ప్రభా మీ యొక్క ఆత్మాభిషేకాన్ని దయచేయండి ప్రభా పరిశుద్ధురా ఏసయ మీకు వందనాలు ప్రభా పనికిరాని మా కొరకే ప్రభా యొక్క కల్వర శిల్వలో మీ యొక్క అమూల్యమైన రక్తాన్ని ప్రభా పరిశుద్ధమైన రక్తాన్ని కాసిన ప్రభా అది వృధాగా పోవడానికి వీలేదు ప్రభా మీకు ఎంతో వేలాది వందనాలు ప్రభా నేను ఎంతో జాగ్రత్తగా మేము సాక్షార్థమై పంచుకొని ఇతరులని ప్రభా నడిపించాలా మీ యొక్క రక్తంలోకి ప్రభా మీరు సహాయం దయచేయండి ప్రభా ఓ దేవాదాయగల తండ్రి కృపగల తండ్రి ఓ ఏసయ్య మీకు వందనాలు ప్రభా మీకెంతో లెక్కలేనని వందనాలు ప్రభా అనేకులు ప్రభా మీ తట్టు తిరగాల ప్రభా మీరు ప్రభా మీ యొక్క దయ చూపేయండి కనికరం చూపించండి ప్రభా సర్వోన్నత దేవ మీకు ఎంతో వేలాది వందనాలు ప్రభా మీ యొక్క వ్యాక్సిన్ నుంచి ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి ప్రభా మీ యొక్క కృపలో మీ యొక్క కనికరంలో దేవా వాళ్ళు ప్రభా వ్యర్థంగా వ్యాక్సిన్ వేసుకోవడానికి వీలేదు ప్రభా వాళ్ళ గుడ్డి నేత్రాలు మనోనేత్రాలు మీరు విప్పండి ప్రభా మీరు దర్శించి మాట్లాడండి అయ్యా దేశయ పరిశుద్ధ మీ యొక్క కృప కనికరం వారికి దయచేయండి ప్రభా ప్రతి ఒక్కరు కూడా మోకరించాలా ప్రభా ప్రచతప పడాలా ప్రభా దేవ పడి రక్షణ మార్గంలోకి నడవాలా ప్రభా మీరు సహాయం దయచేయండి ప్రభా ఏసయ మహిమగల దేవ కృపగల తండ్రి మీకెంతో లెక్కలేనని వందనాలు ప్రభా దేవ మీరే గొప్ప ఆత్మకార్యం మీరు జరిగించండి ఏసీ రాబోయే శోధనలో ప్రభా శ్రమలలో వేసి ప్రభా బలంగా మేము నిలబడాలా ప్రభా దానికి ప్రభా గంటలు గంటలు ప్రార్థన మేము చేయాలా ప్రభా మోకరింపు జీవితం మాకు దయచేయండి ప్రభా ఆత్మలో లీనమై మేము నడవాలా ప్రభా ఏసీ మీకు ఎంతో లెక్కలేనని వందనాలు ప్రభా అవును ప్రభా మీరు కాపాడకపోతే మేము ఈ వైరస్ నుంచి ప్రభా తప్పించుకోలేకపోతుండే ప్రభా మీరు కాపాడినందుకు మీకు వందనాలు ప్రభా అవును మీరు కాపాడినందుకు ఒక రీజన్ ఉంది ప్రభా నిమిత్తమైన రక్షణ మార్గంలోకి నడిపేయడానికి ప్రభా ఆ మేము ప్రభా మర్చిపోవడానికి వీలేదు ప్రభా మీ అరచేతులలో ప్రభా మమ్మల్ని కాపాడిన ప్రభా అది ఎన్ని నిమిత్తమో మేము గ్రహించదేవా మీలో ముందు వేసి దేవ అనేకులను మేము నడిపించాలా ప్రభా అలాంటి ఆత్మాభిషేకం దేవ అలాంటి ఆత్మాభిషేకం మాకు దయచేయండి ప్రభా ఉద్యోగ తిరిగి పండుకోవడానికి మేము రక్షింపబడలే ప్రభా ఈ యొక్క వైరస్ నుంచి ప్రభా మీ కొరకే ప్రభా జీవితాన్ని సమర్పించుకొని ప్రభా తీర్మానం చేసుకొని ముందుకు నడిచే ప్రభా హృదయాన్ని మండించే ప్రభా ఆత్మని మాకు దయచేయండి ప్రభా ఆ పరిశుద్ధరా మీకు వందనాలు ప్రభా ఏసు క్రీస్తునామం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ హలలుయ సూత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తిమంతుడానికి వందాలయ్యా అబ్రహాం ఇసాక్ యాకబ్ల గొప్ప దేవానికి సతులు సూత్రమైన గొప్ప దేవ ఈ దినవంత ప్రభావ నీకు సాయం చెప్పి నడిపించిన ఇంత మధ్యకాల సమయంలో ప్రభావ నాయన మీకు సన్నిధికి నడిపించిన ప్రభావ మీ వాక్యం పట్ల ఆశ్రమ కలిగించిన ప్రభావ నాయన దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్టు ప్రభావ మా ప్రాణం మీ కొరకు ఆశపడాల ప్రభావ అలాంటి ప్రభావ ఆశ్రమ కలిగించమని ప్రార్థిష్టమైన నా దేవ నా ప్రభావ ఆశను ప్రభావ మేము అతను ఇసు ప్రభావ తను తీవ్రత కలిగి ముందుకు పోయి బిడలుగా మిమ్మల్ని తయారు చేయడం ప్రభావ నా దేవ ఇసు ప్రభావ ఎన్నో విషయాలు మీరు నాతో మాట్లాడిన ప్రభావ నా తల్లి సృష్టి మొత్తం ప్రభావ మీ మీ వల్లే కలిగింది ప్రభావ మీ మూలంగానే కలిగింది ప్రభావ మీరు లేకుండా కలగలేదు ప్రభావ కాబట్టి నా తండ్రి మీ సృష్టిలో మేము ఉన్నాం వేసు ప్రభావ మమ్మల్ని ప్రథమ ఫలంగా ఓ ప్రభావ నా తండ్రి ఒక స్పెషల్గా ప్రభావ మీరు మీకు చేతి మమ్మల్ని నిర్మించిన ప్రభావ నా తండ్రి నీకు వర్ణాలు ఇస్తాయి నీకే కృతజ్ఞతలు అర్పించుకున్న తండ్రి ఎందు నిమిత్తమే ప్రభావ మమ్మల్ని లోకంలో తీసుకొచ్చిన ప్రభావ పని మేము సంపూర్ణ మేము ముగించుకోవాలా ప్రభావ నా దేవ ఇస్తు ప్రభావ నా తండ్రి సమస్తం మీ ముందు కలిగిన కనుక ప్రభావ ఓ ప్రభావ అనేకులు ప్రభావ నా తండ్రి ఈ యొక్క విధానాల ప్రభావ మేము నేర్పించాలా మీరే నిజమైన దేవుడని ప్రభావ అనేకులు మేము ప్రకటించాలా ప్రభావ నా ప్రభా నా దేవానికి వందాలిక ఎంత గొప్ప దేవుడు ప్రభా ప్రతి అవయవాలు మీరు సృష్టించిన ప్రభా నిర్మించిన ప్రభా నా తండ్రి నీకు వందాలికయ్యా నీకు వందనాలు thank you Jesus thank you మా అవయవాలతో మేము ఏదైతే మాట్లాడాలా ప్రభా ఆ డిఎన్ఏతో నువ్వు మాట్లాడాలన్న విధానం ప్రభా ఆ స్థితికి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందాలు ప్రభా గొప్ప దేవ నా తండ్రి నీకు వందాలి ఎన్నో ఆత్మీయమైన సత్యాలు ప్రభావ మీరు మాకు చూపిస్తున్నారు ప్రభా నైనా ఇసు ప్రభా మీ వాక్యం పట్ల మాకు లెక్కలేని ఆసక్తి మాకు కలిగి ప్రభావ మేము ముందుకు పోలాలని మీరు సహాయపడండి అది ఐహికమైన విచారాలతో మీరు కొట్టుకొని పోకుండా మీరు సహాయపడండి ఓ ప్రభు ఇక సంపూర్ణ యొక్క సత్యని ప్రభు మేము మేము పంచుకోవాలి ప్రభావ మా జీవితంలో వాటిని అవలంబించుకోవాలి వాటి ప్రకారం మేము జీవించాలా ప్రభావ మరి విశేషంగా ప్రభావ అనుభవపూర్వకం వాటిని అనేకులకు ప్రభావం ప్రకటించలాగిన ప్రేమతో అలాంటి ఆత్మను మాకు అనుగ్రహించమని ప్రార్థిష్టమైన ఎంతో మంది ప్రభావ చూడని స్థితిలో ఉన్నారు ప్రభావ ఎంతో మంది ప్రభావ కొంత చేపు పరిగెత్తి ప్రభావ అక్కడ అలిస్తున్నది మీరు మాకు యాత్ర చేస్తున్నారు ఒక దశలో మేము కూడా ఆ రీతిగానే ఉన్నాం ప్రభావ కాబట్టి లేచి మన పరిగెత్తాల ప్రభావ నీటి వాగుల కొరకు ప్రభావ ఆ నీటి వాసన కొరకు తుప్పి అట్లా పరిగెత్తిందో ప్రభావ అట్లా మేము పరిగెత్తాల ప్రభావ మేము ఎక్కడ పోయి అలిసిపోయినా ప్రభావ ఈ రోజు నుంచి మేము ముందడుగు వేసి ప్రభావ పరిగెత్తాల ప్రభావ ఆశతోనే ప్రభావ నీటి వాగుల కొరకు మీరు ఆ జీవజలం మీరు ఆ జీవపు ఊట ప్రభావ తని అలాంటి వాక్యంలో మేము వెతుక్కోవాలా ప్రభావ మేము పరిగె పరిగెత్తాలా మేము పరిగెత్తడమే కాకుండా ప్రభా అనేకులు ప్రభా ఆ నీటి ఊట దగ్గరికి తీసుకొని రావాలా ప్రభా నా దేవ నా ప్రభా లాంటి ఆత్మను మాకు కలిగించాలంటే ఆసక్తికి మేము కలిగించే ప్రభా నా దేవ నా ప్రభానికి వందాలి సయ గొప్ప దేవ మేము సంపూర్ణ గంటకు మేము సాగిపోవాలా ప్రభా నా తన దేని విషయంలో కానీ ప్రభా చింతించుకున్న భయపడుకున్న ప్రభా ఆయన విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించేవారైనా మీ వైపు చూస్తూ ప్రభావ మా చెప్పిన పరుగు పందాలు మేము ఓటుతో మేము పరిగెత్తాలా ప్రభావ ఆయన ఇస్తూ ప్రభావ తను మా శక్తి బలం ఇచ్చే దేవుడు మీరు ప్రభావ నన్ను బలపరిచేవాడిని సమస్తం చేయగలను పౌరు భక్తులు చెప్తుంది ప్రభావ తండ్రి మమ్మల్ని ఆ రీతిగా ప్రభావాలంటే సేవ కొరకు మీరు మమ్మల్ని బలపరచండి ఆయన సమస్తం మేము కొరకు మీరు చేయాలా ప్రభావ ఎందుకంటే సమస్త సృష్టిని ప్రభావ మీరు నిర్మించిన దేవుడు ఆ సృష్టిలో ఎంతో మంది మీ బిడ్డలున్నారు ప్రభావ ఆయన ఆ సృష్టి ప్రభావ మేము వివరించే ప్రభావ నీకు మీరు చెప్పాలా మీరే గొప్ప దేవుడు సర్వశక్తి గల దేవుడు దేవుడు అని ప్రభా నీకు మీరు చెప్పాలా ప్రభా నా తను అలాంటి విశుద్ధీకరించే ప్రభా ఆత్మను మాకు అనుగ్రహించి అలాంటి స్థితికి మేము ఎదగాలేసు ప్రభా నా తండ్రి నా దేవానికి వందన పర్లోక రాజ్యంలో ఓ ప్రభా నా తను ఏం జరుగుతుందో మేము చూడాలా ప్రభా పర్లోక రాజ్యంలో మీతో పాటు మేము సంభాషించాలా ప్రభా మీరు మా ఉంటే మీరు గ్రహించగలగల ప్రభా నా తండ్రి నీకు వందాలిసయ్యా అలాంటి ఆత్మీయమైన అనుభూలకి ఆత్మీయ ప్రపంచంలోకి మేము అడుగు పెట్టాలా ప్రభా నా దేవ నా తండ్రి మేము ఒక దశలో అడుగు పెడుతున్నాం కానీ ఇంకో రెండో అడుగు మేము వేయలేని స్థితిలో ఉన్నాం ప్రభా మమ్మల్ని క్షమించండి మీ కృప చూపించండి కనికరిని చూపించిన ఆయన నీకు వన్నాలి మీకు చేయబెట్టి మమ్మల్ని నడిపించిన ప్రభా చిన్న గొర్రె పిల్లలాగా మమ్మల్ని మీకు మెల్లమెల్లగా మమ్మల్ని నడిపించిన ఆయన నీకే వందాలు ఇస్తాయా నీకే స్థుతులు స్తోత్రం దీవారాతులు మీ సందులు మేము గడపాలా నా తండ్రి ప్రార్థనలు గంటల గంట ప్రార్థనలు మేము గడపాలా ప్రభా కొంతసేపు మేము ప్రార్థనలు గడుపు చేయగలుగుతున్నాం ప్రభావ కానీ ఎక్కువ సమయం ప్రార్థనలు మేము గడపాలా ప్రభావ ఎన్నో విషయాల ప్రభావ నా తను మీ దివరాత్రులు మీ వాక్యాలు మీరు ధ్యానించాలా ప్రభావ ఆ నీటి ఊట దొరికేంత వరకు ప్రభావ అది మేము తోడుకోవాలా ప్రభావ నైనా ఇస్తు ప్రభా నా తండ్రి అలాంటి జీవితాన్ని మాకు అనుగ్రహించు ప్రభా నా తల్లి ఈ వాక్యం మీరు సంపూర్ణ మేము అర్థం చేసుకునే ప్రభావ అనేకులు మీరు ప్రకటించేలాగానే సహాయపడండి అనేకులు మీ చెంతో నడిపించాలి ఎంతో మంది నశించిపోతున్న లోకంలో ప్రభావ నా తన ఇసుకు ఈ లోకపు విధానాలతో కొట్టుకొని పోతున్నారు ప్రభావ గొప్ప జనమంతా ప్రభావ తన ఐగికమైన విచారాలతో ప్రభావ ఇటు గాలి తట్టు పరిగెత్తుకుతుంది ప్రభావ వ్యాక్సిన్ తట్టు పరిగెత్తుంది ప్రభావ విశ్వాసాన్ని కోలుకున్నారు ప్రభావ అనేకులు ప్రభావ సంఘాల విశ్వాసం లేదు ప్రేమ లేదు ప్రభావ అందుకే మీ సంఘం బయట ఉండి ప్రభావ తలుపు తడుతున్నారు ప్రభావ వాళ్ళు లోపల పాటలు పాడుకుంటున్నారు కాబట్టి ప్రభావ గొప్ప జనం పట్ల మీ కనికరిని చూపించి ప్రభావ వాళ్ళ హృదయాలు తెరవబడలాగిన ప్రభావ వాళ్ళ హృదయంలో మీరు నివసించలాగిన వాళ్ళ ప్రతి ఒక్క బిడ్డు మీరు ఆకర్షించుకునే ప్రవ్వా సైతాన్ని బంధకాల నుంచి వాళ్ళకి విడుదల కల్పించిన ఆయన నీకు అన్నాను ప్రభావ ఇక సత్యాన్ని ప్రభావ మేము వాళ్ళకి ప్రకటించాలా ఓ ప్రభు వాక్యం చూపిస్తే ప్రభావాలు నమ్ముతారు ప్రభావ నా దేవా ఇస్తే ప్రభావ గుడ్డిగా నమ్ముకొని ప్రభావ ఎవరు చెప్పింది ప్రభావ ప్రాముఖ్యం జీవిస్తున్నారు ప్రభావ వాళ్ళ యాజకులు వాళ్ళు వాళ్ళ ప్రవక్తులను మోసగించినారు ప్రభావ మోసములు నడిపిస్తున్నారు ప్రభావ అది మరణానికి దారితీస్తుంది ప్రభావ శ్రమలకు దారితీస్తుంది ప్రభావ నా తన అది అబద్ధ బోధాన్ని ప్రభావ మేము చెప్పాలా ప్రభావ మీ నామం మీ పక్షంగా మేము నిలబడుతున్నాం ప్రభావ రోషం కలిగి ఓ ప్రభావ మీ నీతిని సత్యాన్ని మేము నీ సమాజంలో ధైర్యంగా మేము ప్రకటించాలా ప్రేమతోనైనా అలాంటి ఆత్మను మాలో పుట్టించు ప్రభావ మా హృదయాలు మండల ప్రభావ ఆయన ఈసు ప్రభావ ఎంఎస్ గ్రామాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభావ మీరు మాట్లాడినప్పుడు ఆ శిష్యులు గ్రహించలేదు ప్రభావ చివరి దశకు వచ్చే వరకు ప్రభావ వాళ్ళు గ్రహించగలిగినారు ప్రభు మా మా హృదయం మన హృదయాలు మండలేదన్నారు ప్రవ్వా కాబట్టి ప్రవ్వా అతని మా హృదయాలు మేము మండింపచ్చింది ప్రవ్వా అది అగ్ని వల్ల మాలో కాల్చబడాల ప్రవ్వా అతని ఇన్మే గంధం చెప్పినట్టు ప్రవ్వా అది మాలో కాల్చబడుతుంది నేను చెప్పకుండా ఎట్లా ఉండగలను అని ప్రవ్వా మీరు ఇనిమేతో మాట్లాడుతున్నారు అక్కడ ప్రభానికి అలాంటి జీవితాన్ని మాకు అనుగ్రహించి ప్రభా ఈ సంతేన ప్రభు అనేది మేము పంచుకోవాలి ప్రభావ మేము విని సంతోషించి గంతులేసేది కాదు ప్రభు ఇతరులు అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రభు మీ వాక్యను ప్రకటించాలా ప్రభావ నా తను ఎంతో మంది ప్రభావ నా తను ఆ రీతిగా ప్రభావ తండ్రి ఏసు ప్రభావ బందీలుగా ఉన్నారు ప్రభావ నా వాళ్ళు ఓ ప్రభా గీత గీసి వాళ్ళు అక్కడే పెడుతున్నారు ప్రభావ అంత భయంకరమైన స్థితిలో ఉంటుండేగా ప్రభా తండ్రి మేము ఏ రీతిగా ప్రభావ వాళ్ళు మీ చెంతకు నడిపించాలో మాకు మార్గం చూపించండి మీ ఆత్మ నడిపింపు దయచేయండి మీతో పాటు మేము మాట్లాడాలో ప్రభావ రాబోయే దినాల్లో ఎంత శ్రమల కాలం ఉంది ఆ శ్రమల కాలం మీ క్రైస్తవ సంఘం ఎట్లా పోషించాలా సంఘ క్షేమాభివృద్ధి కొరకు మేము ఏ రీతిగా ప్రభావ మేము పాటుపడాలా ఏ రీతిగా ప్రభావ మీ వాక్యాన్ని ప్రకటించాలా ప్రభావ తండ్రి మాకు మీరు నేర్పించి మీతో మాట్లాడాలా ప్రభావ మీకు స్వరం విని అది తీసుకో అవి తీసుకొని ప్రభావ మేము అనేక మేము ప్రకటించాలా ఆ స్థితికి మేము అందరం ఇస్తూ ప్రభావ మీరు సహాయపడండి నా దేవన తండ్రి నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రభావ కన్నీరు రుచి మేము ప్రార్థించాలా కన్నీటి ప్రార్థన మాకు నేర్పించండి ప్రభావ మేము ఎప్పుడు కూడా కన్నీరు రుచి ప్రార్థన చేయలేదు ప్రభావ నా తండ్రి కన్నీటి ప్రార్థన మాకు నేర్పించండి ప్రభావ నా దేవ యేసు ప్రభావ దైవ చిత్తానుసరమైన దుఃఖంతో మేము ప్రార్థించాలా నా తల్లి ఈసుకు లోకదేవని ఏడ్చి ప్రార్థన చేసేది కాదు ప్రభావ నా తల్లి దైవ చిత్తానుసారంగా ఉండాలా ప్రభావ ప్రతి ప్రార్థన ప్రభావ అలాంటి ప్రార్థనలు మేము చేయాలా ప్రభావ నా తండ్రి నా దేవ నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మేము ఉండాలా ప్రవ్వా మీరెంత గొప్ప దేవుడు వేస్తూ ప్రభా నా తండ్రి ఏసయ్య మీ వాక్యాలు ధ్యానిస్తుంటే ప్రభా మా ఊహకు మించిపోయిన ప్రవ్వా నా తను మాకు అర్థం కాని స్థితి అంత గొప్ప దేవుడు వేసి అంతగా ఉంది మీ జ్ఞానం ఓ ప్రభా మేము పొందుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది ప్రభా మా కొరకు దాచబడింది ఇంకా ఎంతో ఉంది ప్రభా నా తల్లి వాటిని మేము పొందుకోవాలా ప్రభావ వాటిని మేము తీసుకోవాలని మనుషులకు ఇవ్వాలా ప్రభావ అలాంటి స్థితికి మమ్మల్ని ఎదిగింపొచ్చిన అలాంటి ఆసక్తి మాకు కలిగి ఉండాలా ప్రభావ నా దేవ నా ప్రభావ మీరు సహాయపడండి ప్రతి దశలో మీరు మాకు సహాయకున్నారు ఉన్న ఈ లోకంలో మాకు ఏది ఇచ్చినా సమస్త మీరిచ్చిందే ప్రభావ మా అంతటా అది మేము పొందుకుంది కాదు ప్రభు మీ వల్ల అది కలిగింది ప్రభావ మాకున్న మా చేతిలో ఉన్న పత్తిది ప్రభావ మా ఇంట్లో ఉన్న పత్తిది ఓ మా జీవితంలో జరిగిన ప్రతి అద్భుతం మీ మీ వల్లనే కలిగింది ప్రభావ తండ్రి ఆ రీతిని మీరు సంభాషించాలి ఆ రీతిని నేను మయమపరచాలా ఏ వస్తువు మాకు ఇచ్చినా కానీ మీ వల్ల కలిగింది మీరే దాన్ని మీరు అనుగ్రహించారు మా కొరకు దాన్ని బట్టి నీకు వందాలు ప్రభావ ఆ రీతిని నేను మయమపరచాలా తండ్రి ఒక దశలో ప్రభావ మేము పొందుకుని మరి మేము చెప్తున్నా కానీ అది మేము అబద్ధికులుగా అవుతున్నాం ప్రభావ మమ్మల్ని క్షమించండి ప్రభావ ప్రతి వస్తువు ప్రభావ మీరు మాకు ఇచ్చిందే ప్రభావ కాబట్టి మనుషులు కూడా ప్రభావ మీరు మాకు ఇచ్చిందే ప్రభావ నా తండ్రి ఇసు ప్రభావ నీకులు ప్రభావ మీ చెంతో మీరు నడిపించాలా ప్రభావ రాబోయే దినాలు ఎంతో భయంకరంగా ఉంటే మాకు తెలియదు నాయన కానీ ప్రభావ మీరు చూపిస్తున్నారు ఎంతో రాబోతుందో ఆ రాబోయే కాలంలో మేము ఎట్లా జీవించాలో ఓ ప్రభా ప్రవక్తులకు మీరు చూపించినారు ప్రభా పాత నిబంధన కాలంలో ఈ ఈ యుగ సమాప్తి సంబంధించి కాబట్టి వాళ్ళు చూసినారు ప్రభావ ఎన్నో సంవత్సరాల క్రితం ప్రభావ ఈ రోజు ఈ కాలంలో ఏం జరగబోతుంది కాబట్టి రాబోయే దినాల్లో మీరు ఏం జరుగుతుంది మేబీ చూడాలి ఆ రీతిగా కాబట్టి ఆ రీతికి చూడాలంటే ప్రభావాలు ఏ రీతిగా జీవించారో ప్రవక్తలు వాళ్ళు తీర్మానించుకొని తృణీకరించుకొని ప్రభావ ఈ లోకంతో వేరు పారి ప్రవ్వా వాళ్ళు జీవించిన ఆ రీతిగా అలాంటి జీవితం మేము కలిగి జీవించి ఇన్ని మహింపచ్చి బిడ్డగా తయారు చేయండి వైరస్ బాధితులందరూ మీరు స్వస్థపరచండి ప్రతి ఒక్కరిని క్షమించండి ఓ ప్రభు వ్యాక్సిన్ నుంచి మీరు కాపాడమని ప్రార్థిష్టమైన వాటిని తప్పించుకోవాలా ఆ వ్యాక్సిన్ ఏ తగ్గిస్తామన్నా న్యూట్రలైజ్ కావాలా ఎవరు కూడా ఎలాంటి హాని చేయకుండా మీరు కాపాడండి మీరే గొప్ప అద్భుత కార్యం జరిగించండి గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్స్ కుటుంబాలను దీవించి ప్రతి ఒక్క బిడ్డ నూతనంగా మీరు అభిషేకించి మీ కొరకు గొప్ప సాక్షులు నిలబెట్టుకున్నాయినా ఇక నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించే బిడ్డలుగా తయారు చేయని ప్రవ్వ అతని యొక్క శ్రమల కాలంలో ప్రభు ఎవరు కూడా కదించబడుకున్న ప్రతి ఒక్క బిడ్డ స్థిరంగా ఉన్నవిలోగా సహాయపడండి మా పిలుపు మా ఏర్పాటుని నిత్యం చేసి మరీ జాగ్రత్త పడి ఓ ప్రభు ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానకులు మేము పరిగెత్తాలి అనేకులు మేము పరిగెత్తించాలా ప్రవ్వ అనేకులు మీ తంతులు నడిపించాలా ప్రవ్వ అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ బహు విశేషమైన సేవ విశేషమైన అద్భుత కార్యాలు మా సేవలన్నీ మీరు జరిగిస్తాను మీరు అన్నారు ప్రభావ అది జరుగుతూనే ప్రభా నీకు వందలు రాబోయే ఇంకా విశేషంగా ఎన్నో విషయాలు మాకు బయలుపరుస్తున్నారు ప్రభావ వాటి కొరకు మేము కనిపెట్టుకున్నాం అవి చూచే కళ్ళు మాకు దయచేయండి మాంతరంగా కూర్చొని మీరు స్వస్థపరచను అంతరంగా కూర్చుని యొక్క కళ్ళు మీరు తెరవని మా చెవులను స్వస్థపరచను మా హృదయాలను స్వస్థపరచను ప్రభావ అవి చూసే కళ్ళు మాకు అనుగ్రహించండి వినే చెవులు మాకు అనుగ్రహించండి ప్రభావ తండ్రి మీతో సంభాషించా మీకు స్వరమే వినాలా ప్రభావ అలాంటి వినే చెవులు మాకు అనుగ్రహించి ఈ దినమంతా మీరే మాకు సహాయకులు నడిపించి ఒక అనేక బిడల ప్రభావ మీ వాక్యం చుట్టూ నడిపించండి ప్రభావ ఓ ప్రభా తన ఇసుగా జారిపోయిన ప్రతి బిడల ప్రభావ తిరిగి మీరు నడిపించమని ప్రార్థిష్టం మీ వాక్యం కొరకు మేము ప్రతి క్షణం ఆ నీటి వాగుల కొరకు పరిగెత్తే జీవితం ఈ రోజు మాకు అనుగ్రహించి నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాహసం పెట్టుకొని మీరు ఆ కొరకు మన అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రాన్న ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పశుభ్రవలు తండ్రి మీకు వాహనాలు కృపాగల దేవా మీకే స్థితులు స్తోతాలనైనా మరి నీటి వాగుల కొరకు గిట్టి ఆశించి పరిగెత్తినట్లు ప్రభావ మా జీవితాంతం తన మళ్ళీ మీ కొరకు మేము పరిగెత్తాలా మీ యొక్క వాక్యం కొరకు పరిగెత్తాలా మీ యొక్క సత్యం కొరకు పరిగెత్తాలా సత్యాన్ని అన్వేషించాలా తండ్రి అదొరికేంత వరకు పరిగెత్తూనే ఉన్నారా ప్రభావ అటువంటి జీవితంలో నడిపించండి ప్రభా అనేక కార్యాలు మీరు మతను మాట్లాడుతున్నారా ప్రభా మీ మూలమే కలిగింది ప్రభా మా శరీరాలు మా అవయవాలు మీరు అక్కడ ఉండి పని మంది తయారు చేస్తారు కాబట్టి వీటిని దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలైనా కాబట్టి మీ మనం పొందుకోవడము జీవాన్ని పొందుకోవడం అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది అవును ప్రభు మాలో మీ జీవాన్ని ఇచ్చేందుకు మీకు ఎంత వదనాలు మా అవయవాల అవయవాలకి మీ యొక్క జీవాన్ని మీకు వందాలి ప్రభావ అవయవాలు కొంతమంది పనిచేస్తలేదైనా మీ జీవాన్ని నింపమంటే ఆశిస్తున్నాం తండ్రి మరి మీకు స్వస్థపరచండి మా దగ్గర ఉన్న బ్రదర్ సిస్టర్స్ అందరి జీవితంలో అద్భుతాలు చేయించండి గర్భ ఫలం అనుగ్రహించి విగ్రహాలను దయచేయండి కుటుంబంలో ఉద్యోగాలు అనుగ్రహించండి భవిష్యత్తును ఆశ్రయించండి ప్రతి ఒక్కరిని తను మళ్ళీ మీరు తండ్రి స్వస్థతలు దయచేయండి ప్రభావ శరీరాలలో మనుషులను కుటుంబాలలో స్వస్థతలు దయచేయండి ప్రభావ మీరే మరి ఉండండి అవును ప్రభావ మీరు ఆచరించే సమీపం ఉండడం సిద్ధపడాలని మీకు సిద్ధపరచాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించమని ఏ శ్రీకృష్ణ ప్రార్థిస్తాం తండ్రి మన ప్రవైన ఏ శ్రీకృష్ణ కృప సమాధానం నడిపించి మనందరికీ సదాకాలం జరిగింది